సంకీర్తన సంఖ్య నాలుగు వందల ముప్పై ఎనిమిది ఆ పద్బంధుడు హరిమాకు గలడు దూపిరి తలచినా దోషహరము గరుడని నెక్కిన ఘనరేవంతుడు గరుడకేతనము గలరథుడు గరుడడే తనకును గరియగు బాణము గరిమెనీతడెపో ఘనగారుడము పాము పరపుపై పండిన సిద్ధుడు పాము పాశముల పరిహరము పామున నమృతము వేమరు నీతడే విషహరము కమలాక్షుడీతడు కమలనాభుడును కమలాదేవికి కైవశము అమరిన శ్రీ వెంకటాధిపూడితడే మమతల మాకిదే మంత్రౌషధము